కీర్తన రెండు వందల నలభై నీ వంటి దైవాలు వేరీ నిఖిల లోకములందు ఈవల నావల నెందు నెంచి చూడమాకును తగిలి నీ మోము చక్కదనము ఎంచి చూచితిమా తగిన మరుని గన్న తండ్రివి నీ అగపడ్డ నీ గుణములవి ఎంచి చూసితిమా నిగిడి కళ్యాణ గుణనిధివని శృతులు గుట్టు నీ పెద్దతనము కులమెంచి చూచితిమా అట్టే బ్రహ్మకులము నీ అందు పుట్టెను దట్టపు నీ పనుల వర్తనమెంచి చూచితిమా ముట్టి సర్వరక్షకత్వమున వెలసితివి బెడిదమైన నీ బిరుదెంచి చూచితిమా వడి శరణాగత వత్సలుడవు కడగి శ్రీ వెంకటేశ కంటిమి నీ మహిమలు బడి నిన్నే సేవించి బ్రతికి తిమిదివో